ఏడవ విద్య భవిష్యత్తును తెలియజేయనిది ప్రయాణమున మంచి ఉపయుక్తమైనది ఒక మంత్రము చెప్పబడినది ఇది కూడా పదకొండు వందల ఎనిమిది సార్లు జపించిన సిద్ధియోగను పదకొండు సార్లు అభిమంత్రణ శరీరంపై చేసి ప్రయత్నించిన మూడు కాలములు భూత భవిష్యత్తు వర్తమాన కాలములు తెలివిటే కాక ప్రయాణ పఠనమునకు ఇది చాలా మంచిది ఆం पासे सुपासे अन्नपासे सुहपासे महापासे तह तह स्वाहा